యథాచేతన ఆభాస స్థే వికల్పిత చేతనో ఘటాదిశ్చ తత్రైవ కల్పిత ఆత్మవిచారం ఇలాగే ఉంటుంది మామూలుగా లోకంలో చెడులు ఆత్మ విచారాన్ని ఇష్టపడరు దేవుని గురించి విచారం చేస్తారు దేవుడి గురించి విచారం చేస్తారు నేను ఎక్కడో చోట మేరీమత్రంలో సత్సంగం చేయడానికి వెళ్ళాను ఏదో ఏదో కొంత ఉద్యోగం ఉంటుంది మొహమాటం ఉంటుంది సరే వెళ్ళి మేరీమత్రం పోయి సత్సంగం మామూలుగా మీకు ఏదైనా ప్రశ్నలు అడిగితే చెప్తాను అని అది సత్సంగం క్వశ్చన్ ఆన్సర్ ఒక ఆయన దగ్గర ప్రశ్న అలాంటి కొత్త ముఖాలు వేదాంతంతో పరిచయం ఉన్నవాడు కొద్ది మంది ఉన్నారు పరిచయం లేని వాళ్ళ సంఖ్య ఎక్కువ సరే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ ప్రశ్న విని నేను కుర్చీలో కింద పడిపోయాను అంత పని ఆ ప్రశ్న ఏమిటంటే విష్ణువు పిల్లలు ఉన్నారు శివుడికి పిల్లలు ఉన్నారు బ్రహ్మదేవుడికి పిల్లలు లేలేదు ఆయన పాపం ఆయన విచారం చూస్తే విచారం ఉంటే ఇంక్వైరీ పాపం ఆయన ఇది ఎలాగంటే మా మేనత్త కొడుకు విజయ ఢిల్లీలో ఉన్నాడు వాడికి అమ్మాయి అబ్బాయి ఉన్నాడు మా మేనమావ కొడుకేమో న్యూయార్క్ లో ఉన్నాడు వాడికి అమ్మాయి అబ్బాయి వాడికి ఉన్నాడు కానీ మా బావమరిది కొడుకు వాడు లండన్ లో ఉన్నాడు వాడికి పిల్లలు లేరు ఇలాగా అలా అడిగితే ఎలా అడుగుతారు అలా నేను నాకు తెలియదు మహాశయాన్ని అంటే ఆయన నాగేశ్ ఎలా చూశాడంటే నువ్వు ఏదో మహాపండితులు అని వీళ్ళందరూ గొప్పలు చూపారు నాకు దేవుడు ఈ విషయం కూడా తెలియదు అన్నట్టుగా చూశాను నేను క్లీన్ బౌల్ అయిపోయాను మామూలుగా వెళ్ళు యాభై రోజులు కొడతామని వెళ్ళి క్లీన్ బౌల్ అయిపోతాం చూడండి సత్సంగం చేయడానికి వెళ్ళి క్లీన్ బౌల్ అయిపోయాను ఆయన ఆయన ఇప్పుడు అది తెలుసుకోవడం ఆయనకు అవసరం తెలుసుకోదగ్గ విషయం దానికి సమాధానం ఎవరు చెప్పి ఏం చెప్తారు ఎలా చెప్తారు దానికి సమాధానం ఇది most non issue most relevant question దానికి సమాధానం ఉండదు క్వశ్చన్ ఈజ్ మీనింగ్లెస్ అని తెలుసుకోవడమే ఉంటుంది తప్ప దానికి సమాధానమే ఉంటుంది ఇంకొక ఆయన కాబట్టి కుమారస్వామి విఘ్నేశ్వరుడు వీళ్ళలో పెద్దవాడే నేను అన్నాను మీరు వాళ్ళని మొన్నో అటు మొన్నో కలుసుకుంటారు అప్పుడు మీరు వాళ్ళనే అడిగేస్తే పోయేది కదా నన్ను అడిగితే నేనే చెప్తాను ఈ విధంగా దేవుళ్ళ గురించి విచారణ చేస్తారు పండితులు దీన్ని ప్రచారం చేసే పండితులు వాళ్ళు కూడా దేవుళ్ళ గురించి ప్రచారం చేస్తారు అంటే పురాణ వాంగ్మయం సామర సంబరగా తెలివి పెరిగి తెలివి ఆఖరికి వ్యాసుడు పురాణంతో మొదలుపెట్టి తర్వాత ఎవరో పండితులు రాసిన పురాణాలతో ముందుకు సాగి ఆఖరికి స్థల పురాణముల లెవెల్కి దిగజారిపోయింది సాహిత్యం ఆ స్థితిలో వచ్చినటువంటి కథలు జరిగింది వీటితోటి జనం కవర్ అయిపోయారు మొత్తం ఏరియా జనం యొక్క మైండ్ మెంటల్ స్పేస్ అంతా కూడా దీంతో కవర్ అయిపోయింది అది ఇటువంటి విషయం దానివల్ల ఉపయోగం సిద్ధి చేస్తారు ఇప్పుడు విఘ్నేశ్వరుడు పెద్ద కుమారస్వామి చిన్న అని నేను చెప్పాను అనుకోండి నేను ఏం చెప్పినట్టు ఆయనకి ఏం తెలిసినట్టు అంతా కూడా సమ్ కాన్సెప్షువల్ థింగ్ తప్ప దాంట్లో జ్ఞానం అనే అంశం ఏమీ ఉండదు ఇటువంటి విచారం చేస్తాను తర్వాత సంసారం ఎలా ఉంటారంటే సాంసారికములైన విషయములపై అంటూ బాబు లేని విచారం చేసుకోవాలి వాడి ఇప్పుడు ఆ భూమేమిటి ఈ బంగారం ఏంటి ఆ నిండేమిటి వీటికి ఎంత కట్నం ఇచ్చారు ఆ అమ్మాయికి ఎంత కట్నం ఇచ్చారు ఎంత బంగారం పెట్టారు ఈ రకంగా అలాగే తామర తంపర వలె అదే విషయాలు ఆ బంధుత్వానికి సంబంధించిన విషయాలు వాటి మీద అలా గంటలతో కూడా విచారం చేస్తాను నేను అనే ఇది లేకపోతే నేను లేకుంటే జగత్తు లేదు దేవుడు లేదు సుఖం లేదు దుఃఖం లేదు మీరు నిద్రలోకి వెళ్తే అన్ని అంతరించిపోతాయి అన్ని అంతర్ధానం లేదు నేను నిద్ర లేచి ముందు నేను వచ్చిన తరువాతనే ఇవన్నీ వస్తాయి అదంతా ఏమి ఆదు ఆ నేను గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను చేసి చూసుకోండి మీరు నేననే అనుభవాన్ని మీరు చూడండి ఈ నేననే అనుభవము అంత చిత్రమైన అనుభవం అదే కానీ మనం ఎందుకంటే దీన్ని మా నాయనగారు అంటూ ఈ అనుభవము ఇది ఒక గుడి చిత్ జడ గ్రంథి చిత్ జడముల యొక్క గ్రంథి గుడి చిత్ అంటే ఎరుక చైతన్యం జడ అంటే ఇన్సెన్షియంట్ అంటే ఏదైతే ఈ జడ శబ్దానికి అర్థం కలవడం కదలకపోవడం కాదు తెలియడం తెలియకపోవడం తెలుసుకునేది చేతనము తెలియట అనే లక్షణము లేనిది వినడం చేతనము తనను తాను తెలుసుకుంటూ ఇతరమును సర్వము తెలుసుకుంటూ తెలుసుకుంటుంది జడము గర్వము తెలియలేదు తనను కూడా తెలియలేదు రెండు చిత్తు జడ ఈ రెండింటికి మూడి ఈ రెండింటికి మూడు వేస్తే నేను పుట్టింది దీంట్లో చిత్ కూటస్థ చిత్ కూటస్థ చేతన అంటే ఏమిటి ఏ చిత్ అయితే ఈ దేహము ఇంద్రియము మనస్సు అనే ఈ సముదాయములకు పరిమితమై ఉన్నదో ఆ చిత్ దాన్ని కూటస్థ చిత్ అంటారు ఎలాగంటే ఇప్పుడు ఈ ఫ్యాన్కి పరిమితమై ఉన్న ఎలక్ట్రిసిటీ అలాగే కూటస్థ చిత్ తర్వాత దానికి ఆ కూటస్థ చితికి బుద్ధితో బుద్ధి లేక అంతఃకరణతో ముడి ఆ ముడి ఎటువంటిదంటే ఒకే ముడని మాటవలస కారణంగానే అది ఫిజికల్ ముడి అయితే కాదు ఆ బుద్ధి ఎందు ఆ చైతన్యం ప్రతిఫలిస్తుంది ఆ చైతన్యం యొక్క లక్షణం ఇది సూర్యకాంతి మీద అంతటా ప్రకాశం అంతటా ఆవరించుంది అంతటా విస్తరించుంటుంది కానీ అక్కడ గాజు పెట్టి ఏదైనా ఉందనుకోండి అక్కడి నుంచి ఒక్కసారిగా ముఖం మీద కొట్టుకుని అంటే రిఫ్లెక్ట్ అయింది సూర్యుడు దాని చుట్టూ రోడ్డు మట్టి అన్నీ ఉంటాయి అక్కడక్కడ రిఫ్లెక్ట్ కాదు సడన్ గా గాజు ముఖం ఉంటే అక్కడి మీద అవుతుంది అదేవిధంగా చిత్ సర్వ ఉంటుంది కానీ అదే చిత్ ఇక్కడ ఈ సంఘాతం ముందు రిఫ్లెక్ట్ బుద్ధి అని చెప్పారు ఈ సంఘాతములకు పరిమితమైన చిత్తుకు ఉపస్థ ఉపస్థ అని పేరు దాని యొక్క రిఫ్లక్షన్ చూసారా దానికి చిరాభాష నేను చెప్పాను కదా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా చెప్తూ ఉండడం అవసరం ఈ చిరాభాష ఉన్నది చూసారా ఈ చిరాభాష చైతన్య ప్రధానమైనది చిదాభాస చిత్తు యొక్క రిఫ్లెక్షన్ అంటున్నారు కదా చిత్తు యొక్క రిఫ్లెక్షన్ అంటే అది కూడా చిత్తే అవుతుంది చిత్తు యొక్క రిఫ్లెక్షన్ కూడా చిత్తే అవుతుంది కాబట్టి అది చేతనము ఏమండి రిఫ్లెక్ట్ అవుతుందో అది జడము బుద్ధి అది జడము కాబట్టి చేతనమైన చిరాభాష జడమైన బుద్ధి ఇంద్రియములు దేహము జగత్తు ఇది జడ జడాంశము సో కాబట్టి ఇక్కడ చిదు జడ అనే రెండు కలిసి జీవుడు తయారైనాడు అయితే ఇక్కడ ఈ చిత్తు జడ అనేటువంటి ఈ విభాగం ఏదైతే కలదో చేతన జడ విభాగము అంటే చిజ్జడ గ్రంథి అన్నమే ఆ గ్రంథి సత్యమైన చిత్తులకు సత్యమైన జడముతో ముడియా కాదు ఇలా రో పేచి అక్కడ ఇక్కడే ద్వైతులకి అద్వైతులకి తేడా ద్వైతులు అంటే అర్థం తెలియని వాళ్ళు ద్వైతులు అంటే బాగుంది టైటిల్ అని అనుకున్నారు విషయము తెలియకుండా మూర్ఖంగా ఉంటూ పండితులు మనం తెలుస్తూ కథలు చెప్పుకుంటూ కాన్సెప్చువల్ గాడ్స్ ని వర్షిప్ చేసుకోబట్టి వాళ్ళని ద్వైతులు అంటారు നേരോ വലുതല്ലേ അതോ ഇങ്ങനെയൊക്കെ പറഞ്ഞിട്ടാ. കേൾക്കു てるോ അന്കുല. కాబట్టి വലുది കൊള്ളയൊക്കെ ചിപ്പ് സത്യമായി ജടവും സത്യമായി. ಅದು മൂരി കൂട സത്യമാണ്. ഇക്കട പലസത്യു കാർപ്പ്. ഇക്കട മൂരി ഈ മൂരിനേ ശക്കപ്രയവൊക്കെ ജടുത്തെ സത്യവദന്ത വിചുരുകാറബം. വലുതല്ല. സത്യമൈന ചിപ്പ് വക്കും. അസത്യമൈന ജടവും മൂരി ఇప్పుడు మీరు సినిమా సరిగ్గా సరిపడుతుంది సినిమాలో దీపము ప్రకాశము సత్యము ఫిలిం ఫిలిం లో ఉండే ఇంప్రెన్స్ అది సత్యంలో అసత్యము ఆ రెండింటి కలయికే మూవీ కాబట్టి సత్యమైన ప్రకాశము అసత్యమైన ఇంప్రెన్స్ అసత్యమైన ఫిలిం ఇంప్రెన్స్ తోటి కలిసి సినిమా ఉంటుంది కాబట్టి సినిమాలో చేతనాంశము ప్రకాశాంశము కలదు జలాంశము కలదు ఆ ప్రకాశాంశము సత్యము జలాంశము కల్పితం సో ఇది ఒకటి మనం గమనించాలి ఇప్పుడు చూడండి ఈ శ్లోకం ఆభాస तपस्थे भागिकल्पितनोघटाविश्च तथा तत्रैव कल्पितः चेतनः आभासः उपस्थे भागिकल्पितः चेतनः घटादिः తథైవ కల్పిత యథా ఏ విధము వారైతే చేతన ఆభాస చిదాభాస కూటస్థే నిర్వికార చైతన్యమునందు కూటస్థం అంటే వికారములు లేదు చైతన్యానికి కూటస్థం లేదు దాని ఎందుకు భ్రాంతి కల్పిత అజ్ఞానం చే కల్పించబడినదో అదే విధముగా తత్రైవ ఆ కూటస్థ చైతన్యము అచేతన జడమైన ఘటాదిశ్చ ఘటపటాదులు కూడా కల్పించబడినది సినిమా చూస్తున్నారు సినిమాలో నాయకుడు నాయిక వాళ్ళిద్దరూ చేతనుడు ఆ చేతనుడు ఆ ప్రకాశము నుండి కల్పించబడ్డారా యథార్థంగా కల్పించబడ్డారా వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు నాయకుడు నాయిక డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఈ ఫార్ములా తెలుగు సినిమాలు హిందీ సినిమాలు ఫార్ములా ఈ ఫార్ములా మీకు హాలీవుడ్ లో కనపడదు హాలీవుడ్ లో ఎక్కువ ఫార్ములా ఉంటుంది మోర్ టెక్నాలజీ ఓరియంటెడ్ గా ఉంటుంది మనది మోర్ ఇమోషన్ ఓరియంటెడ్ గా ఉంటుంది విజేతనే అవన్నీ హ్యూమన్ డే హాలీవుడ్ మూవీ కంటే బాలీవుడ్ మూవీ ఇది బెటర్ మూవీ ఎందుకంటే అదంతా జనం టెక్నాలజీ అంటే జనం కదా లేదా ఇక్కడ వీళ్ళు ఇమోషన్స్ తోటి చాలా గొప్పగా బిల్డప్ చేసుకొస్తారు ఇమోషనల్ సిస్టమ్స్ చాలా అద్భుతంగా బిల్డప్ చేస్తారు మళ్ళీ దాంట్లో నాకు పెద్ద రెస్పెక్ట్ ఆ డైరెక్టర్స్ అంటే వాళ్ళు చాలా అద్భుతంగా బిల్డప్ చేస్తారు డ్రామాని డ్రామా అంటారు అండ్ వెరీ ఇమోషనల్ డ్రామా స్టోరీకి రొమాంటిసిజం ఉంటుంది దాంట్లో స్టోరీ తర్వాత మంచి మంచి మలుపులు పెడతారు సో చాలా బాగా బిల్డప్ చేసుకుంటారు ఆ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు నాయకుడు నాయిక వాళ్ళు శృంగార రసాన్ని పరిపుష్టం చేస్తూ ఉంటారు అది చేతన అని కలిపి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అక్కడ ఏదో ఒక నది ప్రవహిస్తూ లేకపోతే అక్కడ నది ఇలాంటి విలువ ఉంటాయి అవన్నీ చేయడం ఆ జడములు సత్యముగా కలిపి అవి కల్పితం ప్రకాశం తప్ప ఆ ప్రకాశంలో భాషకే సర్వము కలుగుతుంది అలాగే కూటస్థ చైతన్యం నందు వీడు జీవుడు అనేది కల్పితము ఆ జీవుడికి ఇది దేహము అనేది కూడా కలుపుతము లేకపోతే ఆ జీవుడి యొక్క విజ్ఞానంలో ఘటపటాలు కనపడుతున్నాయి అది కల్పితమే ఘటమంటే ఘట జ్ఞానం అంటే ఘటమని చేస్తుంది ఘటజ్ఞానము ఘటజ్ఞానము దేని ఉంటుంది చైతన్యంలో ఉంటుంది ఘటజ్ఞానములో ఉండే చైతన్యాంశ జ్ఞానం అది సత్యము ఘటజ్ఞానంలో ఉండే ఘటాంశ జడము అది కల్పితం కాబట్టి సర్వము కల్పితమే ఇప్పుడు చూడండి మనం జీవితంలో మొత్తం జీవితం యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి జనరల్గా మనం అలా తయారవుతాం మనల్ని సమాజము కుటుంబము ఆ విధంగా తయారు చేసి పెడుతుంది ఎలా తయారు చేస్తుందంటే ఏదో హై స్కూల్లో కాలేజీలో చదివి ఏదో ఒక డిగ్రీ సంపాదించడానికి పిల్లలని తల్లిదండ్రులు పరిశీలిస్తారు సమాజం కూడా అలాగే సమాజంలో ఎవరో వచ్చి ముందు వచ్చి హై స్కూల్ పెట్టి కాలేజీ వాళ్ళు కూడా ఏదో అలా దాతలు అలాంటివి ఏమో చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్స్ పెడుతుంది సో సమాజంలో ఇన్స్టిట్యూషన్స్ నిర్మాణం ఉంటాయి కుటుంబ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పెద్దలు కలిసి పిల్లల్ని ఆ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకునే విధంగా తీర్చిదిద్దుకుంటారు దాంతో వీళ్ళు ఏమవుతారంటే ఒక డిగ్రీ సంపాదిస్తారు పిల్లలకి మనం ఇచ్చి తప్పిది ఏమిటంటే డిగ్రీ సంపాదిస్తారు అదే తప్పిస్తాం ఏమంటే జీవితం అంటే డిగ్రీ సంపాదించడము ఉద్యోగం సంపాదించడం అంతేనా జీవితాన్ని అంత నేరో సీట్ ద్వారా అంత నేరోగా చూడటము దాన్ని అదే జీవితం అనే విధంగా మనం ప్రవర్తించడము పెద్దలు కూడా అదే విధంగా ప్రవర్తించడము అది అది చాలా దురధ్యాయం అది జీవితం యొక్క పూర్తి అవగాహన లేని విధంగా ఒక స్మాల్ కార్నర్ ఆఫ్ లైఫ్ దాన్ని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుని లైఫ్ అంటే అది ఒక్కటే కాదు ఇంకా ఎన్నెన్నెన్నో అంశాలు ఉంటాయి వాటినన్నీ లైఫ్ యొక్క విస్తారము అనంతం అదంతా కూడా విస్మరించి కేవలము ఒక కొన ఒక కార్నర్ ఒక మూల ఇదే లైఫ్ అన్నట్టుగా మనం ఏం చేస్తాం డిగ్రీ సంపాదిస్తాం డిగ్రీ సంపాదించి ఆ తర్వాత ఏం చేస్తాం ఉద్యోగం సంపాదిస్తాం ఆ తర్వాత ఏం చేస్తాం పెళ్లి పిల్లలు ఆ తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తారో ఒక్క మాటలో చెప్పుకుంటారా రాటింగ్ లాగా రాటింగ్ అంటే ఇంకా తర్వాత వాడు పిల్లము పిల్లలు తను డబ్బు సంపాదిస్తూ ఉండడం వేరాగద్వేషాలు ఇవి not in and is living very small corner of life retire అవుతారు రిటైర్ అయ్యేప్పటికీ అనేకానేకములైన ఆసక్తులు విద్వేషములు తర్వాత ఆఘాతములు హృదయములకు ఆఘాతములు వీళ్ళు అవమానం చేశారు వాళ్ళు అవమానం చేశారు ద్వేషములు శత్రువులు మిత్రులు ఈ రకంగా ఇమోషన్స్ అన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇమోషన్స్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయి ఉంటాడు రిటైర్ అయిన బండిల భూయిస్టెడ్ ఇమోషన్స్ కింద ఉంటాడు రిటైర్ అయిన వాడు అప్పుడు ఇంకా వాడికి మిగిలింది ఏమిటంటే జీవితం అయిపోయిందా జీవితం వెళ్ళిపోయింది ప్రవాహం దానిలో వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఒకళ్ళు ఉండవు నడువు నొప్పి ఇంక వాడి వల్ల ఏమైనా ఉంటుంది కాబట్టి ఇంకా మిగిలినవి ప్రూయిషన్ ఇమోషన్స్ మిగిలినవి ఓకే సార్ అంత రెలిజియన్ ఇక్కడి నుంచో అక్కడి నుంచో ఎరువు తెచ్చుకున్న రెలిజియన్ ఆ రెలిజియన్ కూడా ఎలా ఉంటుందంటే చాలా లో లెవెల్లో ఉంటుంది చాలా లో స్థాయికి చెందిన రెలిజియన్ అది ఎలా ఉంటుంది ఓసారి సికింద్రాబాద్ వారణాసి వెళ్ళి ఎక్స్ప్రెస్ ఒకటి వేశారు మన కోసమే వేశారు దాంట్లో ఒక రిజర్వేషన్ చేసుకుని దాంట్లో వారాణసి వెళ్ళేప్పటికీ ఎవరో ఒక సత్రాహ్మణుడు ఒక ఆయన ఉపరోహితుడు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు ఆ ఆశ్రమానికి ఆంధ్రాశ్రమంలో గదిలో ప్రస్తుతం తీసుకెళ్లి తీసుకెళ్ళిపోయింది అక్కడి నుంచి నారాయణ ఘాట్కో హరిశ్చంద్ర ఘాట్కో వెళ్ళి నాలుగు మునకలు వేసి మూడు తప్పనాలు ఇచ్చి మళ్ళీ అదే ఎక్స్ప్రెస్ ఎక్కి వెనక్కి వచ్చేస్తుంది వెనక్కి వచ్చేసి బావమతి పిల్లల్ని బావమతి పిల్లల్ని మేనత్త పిల్లల్ని వీళ్ళందరినీ పిలిచి కాలాష్టకమో పది మంది భోజనం పెడతాడు పరమంత్రులే ఒక్క మెడలో దారిలో మాల ఒకటి వేస్తాడు కాల వైరవుడికి నేను అయిపోయింది చావడానికి సిద్ధంగా పడుకుంటాడు ఏమంటే ఆ జీవితం ఆ జీవితంలో విస్తృతమైన లైఫ్ యొక్క మహిమను గుర్తించినట్టు కాదు కార్నర్ కొన్ని ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటిదాన్ని కొన్ని అదేనా కొన్ని సంక్రమంగా చేసినట్టయినా అది కాదు కొన్ని సమాజంలో ఉండే సకల జనులను ఆత్మరూపంగా ప్రేమించినట్లయినదా అంటే అది లేదు దానం చేశాడు కొన్ని ఎవరో దానం చేశాడంటే రూపాయి పావులా దానం చేశాడు రెండు రూపాయలు యాభై పైసలు దానం చేశాడు అనే లెక్కే తప్ప హృదయాన్ని దానం చేసింది కూడా చాలా మనిషి జీవితము చాలా నేరోగా వయస్సులో పరీక్షలు రాసుకోవడం ఉద్యోగం సంపాదించడం పెళ్లి చేసుకోవడం పిల్లల కారణం తర్వాత ఒక యంత్రం వలె more and more like machine లాగా బతికేయటం దాంతో ఏమైపోతుందంటే ఎందుకు భయ భయ భీతులు ఉంటారు ఏవో భయాలు తర్వాత చింతలు యాంగ్జైటీ యాంగ్జైటీతో బతుకుతూ ఉంటారు తర్వాత లైఫ్ అంటే భయం వేస్తూ ఉంటారు జీవితం అంటే భయం చావంటే భయం జీవితం అన్నా భయమే చావంటే ఇప్పుడు చావంటే భయం ఉంటే జీవితం అంటే ఉండాలి ప్రేమ ఉండాలి కొన్ని జీవితం అంటే భయం ఉన్నప్పుడు చావంటే ప్రేమ ఉండాలి చావును ఆహ్వానించేట్లాగా ఉండాలి వీడికి జీవితం ఉన్నా భయమే చావు ఉన్నా భయమే అలా చేస్తూ ఉంటాం కాబట్టి మనం వయస్సు పెరిగి కొలది మనము చాలా భయ భయభీతులైన జనులుగా మనం ఉండిపోతాం ఆ వయస్సులో ఉన్న పిల్లలకి భయం అంటే ఉన్నవాడే కదరు మనం భయ భయ స్వభావం వాళ్ళగా తయారవుతాం మనం ఆ విధంగా భయభీతులపై వైపు ఉంటాం ఏదో ఒక భయం ఏదో ఒక భయం మనం సంపాదించుకున్న డబ్బంతా కనిపించుకుంటున్నాం అనుకోవాలి వాడు ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చే వడ్డీ ఎక్కుతున్నాం లేకపోతే ఆ స్టాఫ్ కొనుక్కుంటున్నామో లేకపోతే ఆ బ్యాంక్ మూసేస్తాడేమో లేకపోతే ఎక్కడో చిట్టి కట్టే వాడు అది దుకాణం మూసేస్తాడేమో అనుకున్నాడు అమెరికాలో కొడుకు డాలర్లు ఇవ్వడేమో అని వాడు ఎలాగో ఇవ్వడం అమెరికా మనుషులను స్వార్థపరులుగా తీర్చిదిద్దుతుంది తెలుసు తెలియదు అమెరికా గురించి నా నగరం నేను చెప్తాను మనుషుల్ని స్వార్థపరులుగా తీర్చిదిద్దుతుంది ఆ సమాజం అక్కడ టూ మచ్ ఫోకస్ ఆ పర్సనాలిటీ ఉంటుంది ఇక్కడికంటే పది రెట్లు పర్సనాలిటీ ఫోకస్ ఉంటుంది ఐదేళ్ల కుర్రాన్ని కూడా వాడి పెన్ను తీసుకునే ముందు వాడి పర్మిషన్ అడిగి పెన్ను తీసుకోవాలి వాడి వాడి రూమ్ ఉంటుంది వాడి రూమ్లోకి అలా మీరు వెళ్ళిపోకూడదు వాడిని నాన్న మీ లోకి రావాలంటే నో అంటాడు మరి ఏమిటనుకుంటున్నారు ఎందుకంటే ఐదో ఏడు ప్రారంభం అవుతుంది అది పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు చాలా సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటారు ఆ సెల్ఫ్ ఆ సర్కిల్ లోపల సెల్ఫ్ తప్ప తప్పింకే ఉండదు ఎప్పుడైనా తండ్రి గారు వాడి కోరికలు తీర్చుకుంటే తండ్రి ఆ సెంటర్ లోకి వస్తే గొప్ప ఒకవేళ వచ్చిన తోసేస్తుంది జీవితం అంటే ఎవరు అనుకుంటున్నారు సో ఈ విధంగా మనం జీవితం జీవిస్తూ ఉంటాము మనము భయ భయభీతులపై ఉంటాం ఇది పద్ధతి కాదు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫ్రీగా అంటే ఓపెన్ మైండ్ తో ఆ అంధవిశ్వాసములన్నిటినీ పక్కన పెట్టి విచారం చేసి ఆలోచించి తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి ఈ శ్లోకము ఈ వివరణ అంతా ఆ దిశలో మొదటి నేను అనగానేమి అని ఆలోచించాలి నేననే అనుభవం ఏమి అని ఆలోచించాలి ఆలోచన ఎప్పుడూ ఇప్పుడు డిగ్రీ హడావిడిలోనూ చేయక పెళ్లి హడావిడిలోనూ చేయక పిల్లల గోలతోటి చేయక ఉద్యోగం గోలతోటి చేయకపోతే ఆఖరికి ఇంకా చచ్చిపోయి ఉందని చేయొద్దా సరే నేను ఎవరు అనే విచారం చేయక్కర్లేదా చేయాలి మీరు ఆత్మస్వరూపాన్ని విచారం చేయాలంటే ఒక కండిషన్ ఏదో తెలుసునంటే కండిషను మీరు భయము నుండి విముక్తులై ఉండాలి మీరు ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఆ దేవుడు ఏం చేస్తాడో ఈ దేవత ఏం చేస్తుందో ఏ దేవత ఎక్కడ ఏ గొప్ప కూర్చుంటుందో అని అలాగే భయపడుతూ కూర్చుంటే మీరు ఆత్మవిచారం ఏం చేస్తారు ఎందుకంటే ఆత్మవిచారం చేసేప్పటికీ ఈ అంధవిశ్వాసములన్నీ కూడా కథామంజలేదు భయస్వభావం గల వాళ్ళు ఆత్మవిచారానికి అర్హతనే ఉండదు కాబట్టి భయము లేకుండా ఫ్రీగా ఓపెన్ మైండ్ విచారం చేసేటువంటి ప్రయత్నం చేయాలి సత్యతత్వము తెలుసుకునేటువంటి ఆకాంక్ష జిజ్ఞాస ఉండాలి జిజ్ఞాసతో ముందుకడుగు వేయాలి సత్యమేమి మనం తెలుసుకోవాలి జిజ్ఞాసతో ముందుకడుగు వేయాలి కానీ ఆ సత్యానికి ఒక రూపాన్ని కల్పించి ఆ రూపానికి ఒక వస్త్రాన్ని ఆభరణాలని తొడిగి ఇదే సత్యము అని అనుకుంటూ పద్ధతి కాదు కాబట్టి ఆ ఫోర్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ మనం అర్థం చేసుకోవాలి ఫోర్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ లో ఈ గడపడాలి ప్రపంచం జగత్తు తర్వాత దేహము ఇంద్రియములు మనస్సు అహం నేను వీటినన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఆ చైతన్యం అది ఇది ఈ మొత్తం స్కీమునంతనే కూడా విచారం చేసి పరిశీలించి పరిశోధించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అలా పరిశీలించి పరిశోధించినప్పుడు మనకు ఒక సంగతి స్పష్టమవుతుంది అదేమిటంటే ఆ వెలుగు తప్ప ఏదీ సత్యము కాదు జడ ప్రపంచము ఆ వెలుగు నుండే కల్పించబడుతోంది చేతనులైన జీవులు వేర్వేరుగా ఉన్నారు పరిచ్ఛనులుగా ఉన్నారు అనేటువంటి సాధన కూడా ఆ వెలుగు నుండే కల్పించబడుతోంది ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంటే మనము కాన్స్టెంట్లీ అనే డైలీ బేసిస్ ఆత్మోచ్చారం చేయాల్సి ఉంటుంది పరిశీలించాల్సి ఉంటుంది పరిశీలించడం అంటే కిటికీ దగ్గర కూర్చుని పక్కకి వాళ్ళని లేదా రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళని పరిశీలించమని కాదు తన జీవితాన్ని పరిశీలించాలి నేను ఇంతకాలం జీవించాను కదా ఈ జీవితంలో నేను ఎలా జీవించాను దాంట్లో గుడ్ పాయింట్స్ ఉన్నాయి మనం అట్టుపెట్టుకోవాల్సిన గుడ్ పాయింట్స్ ఏమున్నాయి ఏ అంశాల్లో మనం భ్రమలకు గురి మిస్టేక్స్ చేస్తున్నాము ఆ భ్రమలను దూరం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి అన్ని కూడా మనం పరిశీలించుకోవాల్సి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంతవరకు ఇంత పెద్ద వయస్సు వచ్చే వరకు జీవించామంటే మనకు ఒక పరిపక్వత వచ్చి ఉండాలి వాటికి జీవితానుభవమును పరిపక్వతగా మార్చుకుని ఆ అనుభవం నుంచి పాఠాలను నేర్చుకుంటూ జీవితాన్ని గురించి సత్యాన్ని గురించి అన్వేషించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆ సత్యమునకే దేవుడని పేరు దేవుడు అంటే అక్కడ ఎక్కడో కూర్చున్న పెద్ద ఆయన మాఫియా డాన్లాగా మనందరి మీద ఒక జులుం చేసేటువంటి పెద్ద ఆయన కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగో మాఫియా డాన్లాగో పెద్ద ఆయన ఉన్నాడని అలాగే అనుకోకూడదు వీళ్ళు ఈ లోకంలో ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు చదువుకున్న వాళ్ళు కాదు ఏదో ఒకేసారి ఇక్కడ అక్కడ ఆ పురాణ సాహిత్యం అంతా కూడా అనుష్ఠుతుల్లో ఉంది ఆ అనుష్ఠుతులన్నీ చాలా సరళంగా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు నేను నాలుగు అనుష్ఠుతులు అన్నాను అనుకోలేదు కల్పించి అన్నాను అనుకోలేదు వాటిలో తెలుసుకో పార్వతి వాచ దేవదేవ మహాదేవ నమస్తే కైలాసవాసం మమ సత్యం మమ తవ బ్రూహి ఏవ జీవితం సఫలం కదే అర్థమైందా రమణాఖ్యో మహర్షిశ్చ తిరువన్నామలై దేశే స్థిత తస్య పూర్వజన్మ ఉత్తాంతం పరజన్మాత బ్రూహి ఇది అర్థమైందా ఇలాగే ఉంటుంది ఇలాగ అనుకుంటున్నా అదుకుంటున్నాం ఇవి ఎదురుకుండా పెట్టుకోవాలి ఎదురు ఒక ఆయన మంచి పండితుడు వ్యాకరణం అంతా శుభ్రంగా చదువుతున్నాడు ఆయన ఓ స్థల పురాణం చెప్పాడు ఆ శ్లోకం చదివి ఆ శ్లోకం చదివి చెప్పక్కర్లేదు చదివేప్పటికీ విన్నవాడికి అర్థం అందులో ఏమి ఉండదు ఆ స్థల పురాణం వాడు నేను చూసి దుఃఖపడ్డారు ఎందుకు దుఃఖపడ్డారు అంటే ఆయన నేర్చిన విద్య అంతా కూడా ఉత్సాహిపోతుంది ఆ పాండిత్యానికి పంచదశయో లేకపోతే భగవద్గీతలో లేకపోతే శంకర భాష్యమో చదవలతో పాండిత్యం పెట్టుకుని ఆ పాండిత్యాన్ని కొర ఎందుకు కొరగాలిగా తయారు చేసుకుని స్థల పురాణం పెట్టుకుని కలక్షణం చేసుకుని స్థల పురాణం చెప్పుకుంటే వంద మంది వస్తారు పంచదశి చెప్తే పది మంది వస్తున్నారు అందుకోసం స్థల పురాణం తలపురాణంలో ఏముంటుంది దేవుడు ఇక్కడికి వచ్చాడు అక్కడ అమ్మాయిని చూశాడు అమ్మాయిని పెళ్ళాడాలని అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి తండ్రి నీకు పిల్లలు ఇవ్వనన్నాడు ఆ పిల్లలు ఇంకెవరికో రాజిస్తాడు అప్పుడు దేవుడు ఇంకొకళ్ళు ఏమన్నా ఉంటుంది ఎలా ఈ పిల్లలు నాకు ఇంట్లో ఏదైనా ఏర్పాటు చేయాలని కోరాడు ఏముంది మీకు నచ్చిందేమో కానీ నాకు నచ్చిన అదే ధర్మం అంటే అలా ఉంటుందా ఏమో మరి మీకు నచ్చితే నేను ఇన్ని మాటలు మాట్లాడి చెడ్డవాళ్ళు అవుతున్నానా అని నాకు డౌట్ వస్తుంది మీకు నచ్చిందేమో కానీ నాకైతే ఏమీ నచ్చలేదు నాకైతే అది ఇంటుంటే ఏదో వికారంగా ఉంటుంది అదే అదే మతం ఉంటుందా ధర్మం ఉంటుందా కాబట్టి మతంలో ఉండే సత్తువ పోయింది చూడండి అంతా అరటి బోధి అనగా అరటి బోధి ఇంత పెద్దదిగా కనపడుతుంది లోపల సారమే ఉంది బొప్పాయి చెట్టులాగా మునగ చెట్టు లాగా సారం లేకుండా అయిపోయింది మీరు ఇలాంటి కథలతో మతాలను నిలబెట్టే ప్రయత్నం మీరు చేస్తే వాడు పైనుంచి వాడు వస్తాడు వాడు సూటు బూటు టై వేసుకుని బూటుతో స్టేజ్ మీదకి వస్తాడు వాడు వచ్చి దేవుడి గురించి వాడు మాట్లాడుతున్నాడు మనకి మామూలుగా దేవుడి గురించి మాట్లాడేవాడు నామం పెట్టుకుని పండు పెట్టుకుని వచ్చి మాట్లాడడం మనకు అలవాటు అది అత్యా అధికంగా చూసి దాని మీద కొంత ఆదరభావం కూడా తక్కువ వీడు సూటు బూటు టై వేసుకుని బ్రాహ్మణ్ చూసుకుని వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది తెలుగు వచ్చినా కూడా ఇంగ్లీష్ లో అని అలా మాట్లాడుతుంది ఈ గాటి గురించి ఇలాంటి సంభాషణ ఎప్పుడు వెళ్ళలేదు అని అందరికీ కూడా ఆశ్చర్యం గాడ్ని మొదలు ఈ గాడ్ అమెరికా నుంచి వచ్చిన గాడ్ అమెరికా అంటే క్రేజ్ ఉందిగా దాంట్లో భాగంగా ఈ గాడ్ అంటే కూడా క్రేజ్ మన వాళ్ళు చెప్పే దాంట్లో సారం చాలా అల్పంగా ఉండడంతో వాళ్ళు చెప్పే కథలు ఇంతకంటే ఆకర్షణీయంగా ఉంటాయి వాడు కథలు అనుకోవడం కదా దేవుడు మీ పాపాలను వెళ్ళేయడం కోసం రక్తాన్ని చెల్లించేయడం వీళ్ళు ఆశ్చర్యపోతారు వీళ్ళు చెప్పే కథల కంటే ఆ కథలు ఆకర్షణ ఎక్కువ కాబట్టి అకమ్మ కథల మీద మీరు ఒక ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తానంటే మేబీ నేను నా డొమైన్ దాటి ఎక్కువగా మాట్లాడుతున్నానేమో నాకు తెలియదు సో ద పాయింట్ ఈజ్ ఆత్మస్వరూప విచారం ఎప్పటికైనా చెయ్యాలి ఏదో నాలుగు కథలు వేసిగా ఒక మతాన్ని పెట్టుకునే కాలక్షేపం చేసేస్తే సరిపడదు ఆత్మవిచారం ఎప్పటికైనా చేయాలి I'm building a case for moksha మోక్షానికి ఒక case this is how you హోదట్లు ఆ సత్యతత్వములకే దేవుడు అంటే ఆ దేవుడు నేను బుద్ధితో తెలియబడేది కాదు దాన్ని బుద్ధి యొక్క స్థాయిని దాటి వెళ్ళి ఆత్మరూపంగా మీరు ఆవిష్కరించుకోవలసిన మహాసత్యం అప్పుడు మీరు ప్రత్యర్థార్థమవుతుంది అబ్వియస్లీ నేను డైరెక్టర్స్ అయ్యాను కాబట్టి ఇదంతా కూడా కల్పితం జగత్తు ఇంద్రియము దేహము మనస్సు నేను అనేటువంటి పరిచ్ఛిన్న వ్యక్తిత్వం ఇవన్నీ కూడా కల్పితము వీటిల్లో సారమేమీ లేదు కేవలము ఆ చైతన్యము మాత్రమే సత్యం అవిద్యాయాం చైతన్యము తన స్వరూపమై ఉండగా అంటే వికారములు లేని చైతన్యము తన స్వరూపమై ఉండగా వీడు ఈ చిరాభాసుడు నేను జీవుడను పరిచ్ఛిన్నుడను పుట్టాను పోతాను నా నేను కర్తను పుణ్యాన్ని పొందుతాను పాపాన్ని పొందుతాను భోక్తను సుఖాన్ని అనుభవిస్తాను దుఃఖాన్ని అనుభవిస్తాను అని ఈ భ్రమలో ఈ జంఝాటంలో ఎలా పడ్డాడు దీంట్లో ఎలా పడ్డాడు దీనికి ఈ జంఝాటము నేను తెలుగులో ఉన్నాను ఆ పదం మీకు నచ్చిందా ఇంగ్లీష్ లో దిగ్మరోల్ అని హిందీలో బఖేడా అంటారు ఈ బఖేడాలో ఈ జంఝాటంలో వీడు ఎలా పడ్డాడంటే వీడి స్వరూపం ఏమిటి ముఖస్థ చేతనుడు ముఖస్థ చైతన్యం వీడి స్వరూపం ఆ స్వరూపాన్ని విస్మరించి అది అది పోగొట్టుకుంది ఈ ఈ జంఝాటంలో సంసార జంఝాటంలో ఎలా పడ్డాడు వీడు ఆ పడ్డానికి హేతు ఏమిటి జీవుడు ఏ రూపంగా జీవుడయ్యాడు వీడు స్వతహాగా జీవుడేమి కాదుగా అంటే ఇక్కడ రెండు సమస్యలు వచ్చాయి ఒకటి ఐడెంటిఫికేషన్ రెండు సూపర్ ఇంపోజిషన్ తాదాత్మ్య అంటే దానితో మమేకమవడం అధ్యాస అది కాదు దానిపై దానిని ఆరోపించడం తాదాత్మ్యము వలన వచ్చిన అధ్యాస ఐడెంటిఫికేషన్ బేస్డ్ సూపర్ ఇంప్రొటేషన్ లేకపోతే సాధారణము అధ్యాస ఐడెంటిఫికేషన్ అండ్ సూపర్ ఇంప్రొటేషన్